ఘటైకాకారధీస్థాచిత్ ఘటమేవావభాసయేత్ ఘటస్ జ్ఞాతత బ్రహ్మ చైతన్యేనావభాసతే దీని మీద విద్యారణ్యస్వామి ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పబోతున్నాడు తర్వాత శ్లోకం గమనించదగ్గది అజ్ఞాతత్వేన జ్ఞాతోయం హతో బుద్ధ్యుదయా పురా బ్రహ్మణ ఇవోపరిష్టాత్తు జ్ఞాతత్వేనేత్యసౌభిగా అజ్ఞాతత్వేన జ్ఞాత అయం కథ బుద్ధ్యుదయాత్ పురా బ్రహ్మణా ఏవా ఉపరిష్టాత్ జ్ఞాతత్వేన అసౌ మీరు ఒకటి ఆలోచించండి ఘటాన్ని చూశారు ఘట జ్ఞానం కలిగింది పటాన్ని చూశారు పట జ్ఞానం పటం అంటే దేవుడు బొమ్మ కాదండి పటం అంటే వస్త్రము అన్నారు పటాన్ని చూశారు పట జ్ఞానం కలిగింది గోడను చూశారు గోడ జ్ఞానం కలిగింది అంటే ఇలా ఈ వివిధ జ్ఞానములు కలుగుతున్నాయి అంటే మనస్సు ఆయా రూపములను బుద్ధినండి బుద్ధి ఆయా రూపములను పొందుతుంది అని అర్థం అంటే బుద్ధి ఎంత వేగంగా మారుతుందో మీరు గమనించారా ఇదిగో గోడ అదిగో బొమ్మ అదిగో పువ్వు అది ఎలా మారిపోతుందో చూసారా ఆ బుద్ధి ఒక ఆకారం నుంచి మరో ఆకారానికి మరో ఆకారానికి మరో ఆకారానికి అలా మారిపోతూ ఉంటుంది ఇదిగో గోడ అన్నప్పుడు బుద్ధి గోడ ఆకారంలో ఉన్నది అదిగో బొమ్మ అన్నప్పుడు బుద్ధి బొమ్మ ఆకారంలో ఉన్నది అదిగో పువ్వు అన్నప్పుడు బుద్ధి పువ్వు ఆకారంలో ఉన్నది మారిపోతాం అవునండి సపోజ్ బుద్ధి ఏ ఆకారం పొందకుండా నిశ్శబ్దంగా ఉందనుకోండి అంటే ఏది తెలియటలేదు చీకట్లో ఉన్నారండి కటిక చీకట్లో ఉన్నారు బుద్ధి ఇప్పుడు ఏ ఆకారం పొందుతుంది గోడ ఆకారం పొందుతుందా బొమ్మ ఆకారం పొందుతుందా పువ్వు ఆకారం పొందుతుంది ఏ ఆకారము పొందదు అంటే అప్పుడు చిరాభాస యొక్క వెలుగులో బుద్ధి ఆకారమును పొంది జ్ఞానము కలుగుతా అనే ప్రక్రియ బంద్ అయింది అవునండి కానీ ఆ వెనుక ఉండే ఎరుక ఉంటుందంటారా లేదంటారా ఉంది కదా కాబట్టి రెండు వెలుగులు ఉన్నాయని పాఠం చెప్పి రెండు వెలుగుల్లో వెనకాల ఉన్న వెలుగుని జనాలు పట్టించుకోరు ఆ ముందున్న వెలుగుతోటే బతికేస్తూ ఉంటారు ఆ వెనకాల ఉన్న వెలుగు కూడా ఒకటి ఉన్నది రెండు ఉన్నాయిరా అని ముందు చెప్పారు ముందు చెప్పి ఆ రెండోది బాగా బుద్ధికి రావటం కోసమని ఈ ముందుకు వచ్చేటువంటి వెలుగుని స్టాప్ చేశారు ఎలాగంటే దీపాలు ఆర్పేస్తే మీకు పొగటి వెలుగు అనుభవానికి వస్తుంది కదా అలాంటి పని చేస్తున్నారు ఘటం లేదు ఇంకేమీ కూడా లేదు ఘట జ్ఞానము లేదు ఘటము లేదు అంటే ఘట జ్ఞానము లేదు ఇంకేమీ కూడా లేదు అప్పుడు ఘట జ్ఞానము లేదు ఘట జ్ఞానము యొక్క అభావము ఇది పర్టికులర్ లేకపోతే వాట్ ఎవర్ బి ది రూప రూప జ్ఞానం యొక్క అభావం అంటే ఫలానా జ్ఞానం అనేది ఏదీ లేదు అని తెలుస్తూ ఉంటుంది ఆ తెలిసే వెలుగు ఏదైతే కలదో ఆ వెలుగు పరంపరమే అని చెప్తున్నారు అంటే మీకేమవుతుందంటే మీరు మీరంటే అలా అన్నాం అలవాటు పాఠం చెప్పేప్పుడు అలా అంటారు మీరు అంటారు మనము అంటారు అన్ని రకాలు అంటారు జనులు ఏం చేస్తారంటే పరబ్రహ్మ గురించి ఒక కండిషన్ పెట్టేసి కూర్చుంటారు పరబ్రహ్మ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఇది చేస్తాడు అది చేస్తాడని కండిషన్ పెట్టేసి కూర్చుంటాడు దాంతో ఆ పరబ్రహ్మ సాక్షాత్తుగా ఎదురకుండా వచ్చి డ్యాన్స్ చేసినా కూడా వీడు గుర్తుపట్టలేదు ఆ పరబ్రహ్మ అనుభవానికి వస్తున్నా కూడా వీడికి తెలియకుండానే అయిపోతుంది ఎలాగంటే ఓసారి ఓ పెద్ద మనుషుని కలవడానికి నేను వెళ్ళాను ఆ రోజుల్లో టెలిఫోన్లు కూడా ఇంకో ఎవరైనా కలుసుకోవాలంటే బస్సు రైలు ఎక్కి వెళ్ళడమే నేను పెద్ద మనిషిని కలవడానికి బయలుదేరి బస్సు ఎక్కాను ఆ పెద్ద మనిషి పేరు అడ్రస్ మాత్రమే తెలుసు నాకు అంతకు మించి నేను ఆయన ఎప్పుడు కలవలేదు ఆ ప్యాకింగ్ వెళ్ళి పెట్టుకుని బస్సు ఎక్కాను బస్సులో రెండు సీట్లు ఉంటాయిగా ఒక సీట్లో కిటికీ దగ్గర ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నారు ఆ పక్క సీటు ఖాళీగా ఉంది ఇంకే సీటు ఖాళీ లేదు నేను ఆ సీట్లో కూడబడ్డా మొత్తానికి ప్రయాణం బస్సు ప్రయాణం అవుతోంది ఆ ఊర్లో దిగాల్సిన ఊరు వచ్చింది నేను లేచి దిగాను అయినా దిగాను నేను అనుకున్నాను ఆ ఊర్లో నేను నేను ఒక్కనే కదా ఎంతో మంది దిగుతాను ఆయన దిగారు నేను ఆ ఫలానా వీధి ఎక్కడండి అని ఎవరినో అడిగి ఆ వీధి వైపు నడిచి వెళ్తున్నా ఆయన అక్కడ నడిచి వెళ్తున్నా ఆ ఇల్లు ఎక్కడా అని అడిగాను ఎవరినో ఎవరో చెప్పారు ఆ ఇల్లు అని అక్కడికి వెళ్ళా చిత్రం ఏంటంటే ఈయన ఆ ఇంటికి వచ్చాను నేను తలుపు తట్టి ఫలానా వారు ఎవరైనా ఎక్కడ ఉన్నారా ఫలానా వారిని కలవాలి ఉన్నారా అని అడిగాను అడిగితే అమ్మగారు ఉన్నారు ఇక మీ రకాలు ఉన్నాడా ఆయన ఏం చెప్పింది అంటే అర్థం ఏంటి నేను ఆయనతో కలిపి బస్సులో పక్క పక్కన కూర్చొని ప్రయాణం చేశాను ఆ రోడ్డు మీద నేను ఆయన ఇంచుమించు పక్క పక్కనే కొంచెం నా వెనకాల కొద్ది దూరంలో ఉన్నారు ఆయన నడిచాము ఆ గుమ్మం మెట్లు ఎక్కాము అంతవరకు కూడా ఆయనే ఆయన అని నాకు తెలియదు తెలియడానికి ఒక్క క్షణం పట్టింది అదేవిధంగా పరమాత్మ మన అంతఃకరణ అన్నింటినీ ప్రకాశింపజేస్తూ అంటే ఎలా అంతఃకరణ వృత్తులచే ప్రకాశింపజేయబడే వాటిని ప్రకాశింపజేస్తూ ఆ అంతఃకరణ వృత్తులు లేని స్థితిని కూడా ప్రకాశింపజేస్తూ వెలుగు రూపంగా లోపలే ఉన్నాడు ఆ పరమాత్మ గురించి మనకి తెలియని కూడా తెలియదు ఆ వెలుగు తెలుస్తూ ఉంటుంది కానీ అదే పరమాత్మని తెలియదు ఎందుకని మనం పరమాత్మని ఒక పెద్ద చేసి ఆయన పట్టుపంచులో కట్టి బంగారపు ఆభరణాలు వజ్రాలు వైడూర్యాలు అలంకారం చేసి ఆయనకు ఒకళ్ళనో ఇద్దరినో భార్యలను పెట్టి పిల్లలను పెట్టి సంసారం పెట్టి నా తలకాయ పెట్టి మరొకటి పెట్టానంట ఇంకా పరమాత్మ తెలిసే అవకాశమే లేకుండా అయిపోయింది ఆ కండిషన్ కండిషన్ ఎంత భయంకరంగా ఇప్పుడు ఈ శ్లోకం అర్థమైంది కదండి ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తాం జ్ఞాత తెలియబడిన అయం ఈ ఘట ఘటము బుద్ధ్యుదయాత్ ఘటాకార వృత్తి పుట్టుట కంటే పురా ముందు అజ్ఞాతత్వేన తెలియబడనిదిగా బ్రహ్మణైవ పరమాత్మ చైతన్యము చేతనే ప్రకాశింపజేయబడినది ఘటాకార వృత్తి పుట్టిందండి పుట్టడానికి ముందు ఉండి ఏ వృత్తి లేదు ఏ వృత్తి లేదు అంతకుముందు ఇంకో వృత్తి ఉందంటే ఆ వృత్తి అయిపోయి గ్యాప్ వచ్చి తర్వాత ఘటాకార వృత్తి వచ్చింది కాబట్టి ఘటాకార వృత్తికి ముందు ఏముంది ఏ వృత్తి లేదు ఏ వృత్తి లేదంటే ఘట ఘట వృత్తి లేదు అంటే ఘట వృత్తి లేదంటే ఘట జ్ఞానం లేదనమాట కదా కాబట్టి ఘటాకార వృత్తి పుట్టుటకు ముందు ఘట జ్ఞానము లేదు అని ఎలా తెలిసింది ఆ కూటస్థ చైతన్యం వల్ల మాత్రమే తెలిసింది ఉపరిష్టాత్తు ఘటాకార వృత్తి పుట్టిన తరువాతనైతే జ్ఞాతత్వేన ఘటము తెలిసినది అన్నట్లుగా ప్రకాశింపజేయబడినది ఇది అనే అసౌ ఇది తేడా చిదాభాషకి కూటస్థ చైతన్యానికి ఇంతే తేడా చిదా ఘటము ఘటాకార వృత్తిని పొందినప్పుడు చిదాభాష యొక్క వెలుగులో ఆ ఘటము తెలిసినది అది ఘట జ్ఞానం కలిగినప్పుడు ఘట జ్ఞానం కలగడానికి పూర్వం బుద్ధి లేదు అక్కడ బుద్ధితో ఏదైనా ఒక వృత్తి ఉంటేనే బుద్ధి ఉంటుంది ఆ క్షణంలో బుద్ధి లేదు అంతకు ముందు క్షణంలో మరో వృత్తి ఉండొచ్చు బుద్ధి ఉండొచ్చు ఆ క్షణంలో బుద్ధి లేదు బుద్ధి లేకపోతే చిరాభాష ఉండదు అంటే బుద్ధి ఏదో ఒక ఆకారం పొందితే కానీ చిరాభాష ఉండదు చిరాభాష ఉండదు చిరాభాష కూడా లేని ఆ స్థితిని మీకు తెలుస్తూ ఉంటుంది బుద్ధి లేదు చిరాభాష లేదు ఘటపటాది ఫలానా జ్ఞానం లేని అని నీకు ఎలా తెలిసింది ఈ జ్ఞానం లేదు లేదు అని ఆ పరమాత్మ చైతన్యం వల్లనే తెలిసింది కాబట్టి గతపటాది ఆకార వృత్తులను ప్రకాశింపజేసేది చిరాభాష ఈ వృత్తులేవి లేని అజ్ఞానమును అంటే గతపటాదుల యొక్క జ్ఞానము లేని స్థితిని అంటే బుద్ధి నిశ్శబ్దముగా ఉన్న స్థితిని ప్రకాశింపజేసేది కూటస్థ చైతన్యము ఇది రెండింటికి తేడా అంటే నేను చెప్పిందే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను జ్ఞానము కలుగుట మాత్రమే కాదండి జ్ఞానము కలుగుతున్నదనే దానికి నేను సాక్షిగా కూడా ఉంటాను దీనికి మీకు దృష్టాంతం చెప్తే మీరు ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయండి ఇంటికి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకే పలారు వేసి కూర్చోవడం కాదు ఎక్స్పెరిమెంట్ చేయాలి అది ఎలాగంటే ఇప్పుడు మీరు నడుస్తూ ఉంటారు నడుస్తున్నానని తెలుస్తుంది అది బుద్ధి నడుస్తున్నప్పుడు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు అదంతా బుద్ధి ఆ బుద్ధి యొక్క మూమెంట్ అదంతా ప్రకాశిస్తూ ఉంటుంది అది చిరాభాష ఓకే ఈసారి ఏం చేస్తారంటే నడిచేటప్పుడు ఆలోచనలు ఉండకూడదు ఆలోచనలు అన్నీ ఉంటే బుద్ధి యొక్క ప్రవాహమే ఉంటూ ఉంటుంది ఆ వెనకాలన్న వెలుగు మీకు అనుభవానికి రాదు ఆలోచనలు ఏమో ఉండద్దు ఆలోచనలు కట్టిపెట్టాయి అంటే అసలే పరిస్థితి చెడిపోతుంది ఆలోచనలు కట్టిపెట్టాయంటే మామూలుగా వచ్చే దానికంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆలోచనలు కట్టిపెట్టామని నేను సలహా చెప్పను ఇప్పుడు అది యోగా వాళ్ళు చెప్తారా సలహా యోగ చిత్త వృత్తి నిరోధ అది వాళ్ళు చెప్పే సలహా నేను ఆ సలహా నేను వేదాంతులం నేను యోగా వాళ్ళు చెప్పే సలహా చెప్పాం నేను చెప్పే సలహా ఏంటంటే చూడయా నువ్వు నడిచేటప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోయే చక్కని ఉపాయం మీకు ఒకటి చెప్తాను అదేమిటంటే కాలు నేల మీద పడినప్పుడు స్పర్శ ఉంటుందిగా మీరు ఆ స్పర్శను పట్టుకోరు ఏవేవో ఆలోచించుకుంటే నేల మీద బొమ్మలు చూసుకుంటూ నడుస్తూ ఉంటారు నువ్వు ఇటు అటు చూడడం మానే కళ్ళు తెలుసుకునే నడవాలి లేకపోతే పడిపోతారు కళ్ళు తెలుసుకునే నడువు కానీ మీ ఫోకస్ ఇటు అటు పోకుండా ఆ స్పర్శ మీద పెట్టుకోవాలి అలా ఉండడం అంత తేలిక కాదని మీకు అనిపిస్తే దానికి ఉపాయం కూడా చెప్తాను నేను అదేంటంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని అనుకో ఆ మాత్రం బుద్ధి ఉంటుంది అక్కడ లెఫ్ట్ అనేది బుద్ధే అంటే ఒకసారి అంత బుద్ధి ఉంటుంది అదే కొడుకు గురించి కూతురు గురించి ఆలోచించుకునే అంత సంసారపు బుద్ధి కాకుండా ఇది చాలా బినైన్ బుద్ధి అంటే ఇంకే మామూలు బుద్ధి రాగద్వేషాలతో నిండిన బుద్ధి కాదు చాలా సామాన్యమైన బుద్ధి ఆఫీసరంత బుద్ధి ఉంటుంది అది దేనికి అడ్డు రాదు రాగద్వేషాలతో నిండిన బుద్ధి అడ్డుకుంటుంది అందుకు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకో లెఫ్ట్ రైట్ అనుకో అంటే కాళ్ళు నడిచేటప్పుడు అనుకుంటూ ఉంటే ఆ స్పర్శ బాగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు అభ్యాసం చేయండి ఈ అభ్యాసంలో కొద్దిసేపు అయిన తర్వాత ఆ లెఫ్ట్ రైట్ డ్రాప్ చేయొచ్చు మీరు డ్రాప్ చేయకపోయినా పర్వాలేదు ఉన్నా నష్టం లేదు ఎందుకంటే లెఫ్ట్ రైట్ అనేది బుద్ధి అయినా బుద్ధి అయినా అది ఆ చైతన్య ప్రకాశానికి అడ్డుపడిపోయి అంత బుద్ధి కాదు ఘటాకారం అంత బుద్ధి కాదు దానికి ఆకారము దాని మీద ఇంట్రెస్ట్ ఇలాంటివే ఉండవు లెఫ్ట్ రైట్ లో ఇంట్రెస్టే ఉంటుంది అంటే న్యూట్రల్ గా ఉంటుంది ఆ బుద్ధి కాబట్టి అది అలా సైలెంట్ గా ఉంటుంది ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది స్పర్శ మీద మీకు పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఇది పువ్వుల స్పర్శ మరో స్పర్శ మరో స్పర్శ అయితే అవి బంధిస్తాయి అధికారులు నేల మీద స్పర్శ దాంట్లో బంధించేదే ఉంటుంది బంధించేది ఉండదు కాబట్టి బుద్ధి ఉంటుంది కానీ చాలా లో లెవెల్లో ఉంటుంది పెద్ద ఫోకస్ పెద్ద బలంగా ఉండదు ప్రాబ్లమేట్ గా ఉండదు చాలా లో లెవెల్లో ఉంటుంది అప్పుడు ఆ ఎరుక బాగా ఫోకస్ లోకి వస్తుంది మీకు ఆ ఎరుక అనుభవానికి సంకల్పాలు ఉండవు థాట్స్ ఏ ఉండవు థాట్స్ ని మీరు దూరం పెట్టి ప్రయత్నం చేయనక్కర్లేదు థాట్స్ ఉండవు సంకల్పాలన్నీ ఆగిపోతాయి ఇంకా మీకు ఇది ఎరువు గుర్తుకు రావడం ఏమి ఉండదు తెలివిగా మీరు కళ్ళు తెలిసే ఉంటారు అడుగులు వేస్తూ ఉంటారు లెఫ్ట్ రైట్ అని స్పర్శను తెలుస్తూ అడుగులు వేస్తూ ఉంటారు అప్పుడు మీకు అనుభవం కలుగుతుంది మీరు కొంచెం అభ్యాసం చేస్తే కలుగుతుంది ఆ అనుభవం ఏదో తెలిసిన ఈ నడకకు నేను సాక్షినై ఉన్నాను అనే అనుభవం నేను నడుస్తున్నాను అని కాదు నడకకు సాక్షినై ఉన్నాను ఇది నేను అభ్యాసం చేశాను ఎలా అభ్యాసం చేశానంటే ఐదంతస్తులు ఎక్కేప్పుడు అభ్యాసం ఐదు అంతస్తులు ఎక్కడం ఒంటరిగా ఎక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడం కాదు కబుర్లు చెప్పుకుంటే ఇప్పటికే చిదాభాష ఉంటుంది సాక్షి ఏంటంటే ఉన్నాలో ఉండేనట్టు అయిపోతుంది ఒంటరిగా ఎక్కడం ఆలోచించుకుంటే ఎక్కడం కాదు ఆలోచించుకుంటూ ఎక్కితే మళ్ళీ చిదాభాష కేవలము స్పర్శ యొక్క ఎరుకతో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కంగారు పడ్డాలంటే మోకాలు నొప్పులు పుడతాయి ఆయాసం వస్తుంది slow and steady wins the race స్లోగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని మీరు ఎక్కుతూ ఉంటే దేహం పైకి వెళ్తూ ఉంది స్పర్శ తెలుస్తూ స్పర్శ కలుగుతోంది స్పర్శ జ్ఞానం కలుగుతోంది మోకాళ్ళు కొంచెం నొప్పి కలుగుతున్నాయి రెండు మూడు అంతస్తుకు వెళ్ళేప్పటికీ గడ వస్తోంది దేహానికి చీరు చెమట కూడా పట్టవచ్చు ఇదంతా మీకు తెలుస్తూ ఉంటుంది సాక్షిగా తెలుస్తూ ఉంటుంది మీరు సాక్షిగా ఉంటారు నేను నడుస్తున్నాననే భావన ఉండదు సాక్షి భావన కలుగుతుంది అది కూటస్థితి అర్థమైందండి దీన్ని వాకింగ్ వాకింగ్ మెడిటేషన్ అని అంటారు మీరు వాకింగ్ లో చేయొచ్చు నేను మెట్ల మీద చేశాను ఎప్పుడైనా ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు వాకింగ్ పెట్టుకుని మీరు దాంట్లో కూడా చేయొచ్చు ఎక్సర్సైజ్ వాకింగ్ దీనికి పనికిరాదు అక్కడ దృఢంగా ఎక్సర్సైజ్ చేయటమే ఆ ఫోకస్ వేరే ఉంటుంది క్వయట్ గా మెడిటేషన్ రూపంగా వాక్ చేసినప్పుడు మీరు అభ్యాసం చేయొచ్చు ఏకాంతంలో చేయొచ్చు తెల్లవారుజామున అలాంటి ఏకాంత సమయంలో మీరు వాకింగ్ మెడిటేషన్ చేస్తే మీకు ఆ సాక్షి చైతన్యము మీకు అనుభవానికి వస్తుంది అంటే నేను నడుస్తున్నాను అనే అనుభవం కాకుండా అది ఉంటుంది నేను నడుస్తున్నాను ఉన్నా ఈ నేను నడుస్తు ఈ నడకకు నేను సాక్షినే ఉన్నాను దేహము ఇంద్రియములు ప్రాణము బుద్ధి అన్ని కలిసి నడుస్తాయి బుద్ధి సంకల్పిస్తే కానీ నడక ఉండదు దీనికంతకి ఈ వ్యాపారమునకంతకు నేను సాక్షినే ఉన్నాను అనే అనుభవం కలుగుతుంది ఈ వాకింగ్ మెడిటేషన్ బుద్ధుడు యొక్క బోధ బుద్ధ భగవానుడు లోకానికి అనుగ్రహించిన ధ్యాన పద్ధతి వాకింగ్ మెడిటేషన్ ఇంకో రహస్యం ఉంది చెప్పమంటారా మీకు మీరు ఎక్కడికైనా పని మీద వెళ్తున్నారనుకోండి అప్పుడు మీ వాకింగ్కి గోల్ ఉంటుంది గోల్ లక్ష్యం ఉంటుంది అదే మిమ్మల్ని సంసారిగా తీర్చిదిద్దుతుంది లక్ష్యం ఉందంటే మీరు సంసారి అయిపోయారంటే వాకింగ్ మెడిటేషన్ లో లక్ష్యం ఉండదు it's a goalless walk మెట్లెక్కేప్పుడు కూడా ఐదో అంతస్తు చేసుకుని అక్కడ మన కోసం టిఫిన్ సిద్ధంగా ఉంటుంది అనుకుంటే మళ్ళీ సంసారమే ఐదో అంతస్తు చేరుకోవడం కూడా గోల్ కాదు even that is not the goal ఉంటే మెట్లు ఎక్కడమే గోల్ మెట్లు దిగడమే గోల్ మెట్లు దిగేందుకు కూడా మీరు అభ్యాసం చేయొచ్చు ఈ రకంగా మీరు వాకింగ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే కూటస్థ చైతన్యము యొక్క అనుభవము సాక్షి చైతన్యము మీకు కలుగుతుంది అది ఎందుకు కలిగిందో తెలిసిన బుద్ధి యొక్క వ్యాపారము శబ్దమై ఆగి ఉంటుంది కనుక పూర్వస్థ చైతన్యం ముందుకి వచ్చినది అయం ఈ ఘట ఘటము బుద్ధ్యుదయాత్ ఘటాకార సారీ బుద్ధి యొక్క ఘటాకార వృత్తి పుట్టుట కంటే పురా ముందు అజ్ఞాతత్వేన ఘటము తెలియలేదన్నట్లుగా జ్ఞాత తెలియబడినది తెలుస్తూ ఉంటుంది ఘటం తెలియబడలేదు అని తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుందండి ఏమీ తెలియలేదు ఇక్కడంటే ఘటన గురించి మాట్లాడుతున్నాం మామూలుగా అయితే తెలిసింది ఏమీ లేదు ఏమీ తెలియకుండా నిశ్శబ్దంగా ఉంది అని తెలుస్తూ ఉంటుంది అంచేతనే మనస్సుని నిశ్శబ్దంగా పెట్టుకుంటే మీకు సాక్షి చైతన్యం అనుభవానికి వస్తుంది మనస్సును నిశ్శబ్దంగా పెట్టుకోవాలి మనస్సును నిశ్శబ్దంగానే మళ్ళీ మీరు యోగాలోకి వెళ్ళిపోవద్దు యోగస్థిత వృత్తి నిరోధ దాంట్లో పడద్దు మీరు మనస్సు చేసి చూడండి అది నిశ్శబ్దమవుతుంది అంటే ఒక రకంగా సాక్షిలోకి మీరు అడుగు పెడుతూనే మనస్సు నిశ్శబ్దం అయిపోతుంది ట్రై చేసి చూడాలి టూ దీనికి భిన్నముగా ఉపరిష్టాత్ మళ్ళీ ఒకసారి అన్నాం అజ్ఞాతత్వేన తెలియబడనిదిగా బ్రహ్మణ ఇవ బ్రహ్మయే అదు కూటస్థ చైతన్యముచే జ్ఞాత తెలియబడినది ఘటము తెలియబడలేదు అనేటువంటి స్థితి తెలుసుకునేది బ్రహ్మయే ఓకే ఇది దీనికి భిన్నముగా ఉపరిష్టాత్ బుద్ధ్యా ఘటాకార బుద్ధివృత్తి పుట్టిన తరువాత జ్ఞాతత్వేన ఘటము ఘటము తెలియబడినదిగా తెలియబడును ఓకే ఇది అనే అసౌ ఇదియే పెద్దగా తేడా దీనికి టీకాకారుడు బాగా రాశాడు తెలియబడని ఘటము నువ్వు ప్రకాశింపజేసేది బ్రహ్మ తెలియబడే ఘటమును ప్రకాశింపజేసేది చిరాభాష అది తేడా తెలియబడని ఘటము అంటూ అలా ఏముండదు ఏమీ తెలియని స్థితి అని అర్థం అంటే బుద్ధివృత్తి లేని స్థితి అనడానికి బదులుగా తెలియబడని ఘటము ఉంటుంది ఆ భాషను కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఓకే చూడండి మీరు ఏం చేస్తారంటే మీకు కలిగే అనుభవములను పక్కన పెట్టండి గతకాలీన స్మృతులను పక్కన పెట్టండి ఓకే అప్పుడు అనుభవం అంటే ఘటానుభవము పటానుభవము ఈ జ్ఞానములు ఈ జ్ఞానములను ఈ కాగ్నిషన్స్ అంటారే వీటిని ప్రక్కన పెట్టండి గతకాల స్మృతులు వస్తాయి వాటిని కూడా ప్రక్కన పెట్టండి భవిష్యత్తు యొక్క సంకల్పాలు ప్రక్కన పెట్టండి అప్పుడు మీకు ఏమిటి అనుభవానికి అనుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు మీకు శుద్ధ చైతన్యమే అనుభవానికి వస్తుంది ఆ శుద్ధ చైతన్యమే బ్రహ్మ ఆ అనుభవాన్ని పురస్కరించుకుని మహాత్ముని అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నారు ఇంకో విధంగా కూడా దీన్ని మీ ముందు మనం చేస్తారు మీరు గమనించండి ముఖ్యంగా ఈ శ్లోకాన్ని దృష్టిలో వెతికి పెడుతున్నాను ఘట జ్ఞానము కలిగినది అవునండి ఘట జ్ఞానం కలిగిందంటే ఎలా కలిగింది జ్ఞాత జ్ఞేయము అని ఖండితముగా అని డివైడెడ్ గా కలుగుతూ ఉంటుంది అంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకుండా ఏ జ్ఞానము కలుగుతుంది కాబట్టి ఇది ఘటము అంటే దేనిని తెలివి వాడను నేను అనే పరిచ్ఛిన్నమైన వ్యక్తి పరిచ్ఛిన్నమైన ఘటమును తెలుసుకుంటూ ఉంటాడు ఇది ఘట జ్ఞానం కలిగింది ఓకే ఇప్పుడు ఘటజ్ఞానము కలిగింది అంటే అర్థం ఏంటో చూస్తున్నాండి జ్ఞాత జ్ఞేయము అనే ద్వంద్వము పుట్టినది ఘట జ్ఞాత ఘటమనే జ్ఞేయము అనే రెండు కూడా వచ్చేది ఘట జ్ఞానానికి ముందు ఘట జ్ఞానం పుట్టుటకు ముందు బుద్ధుడయా పురా అంటున్నాడుగా ఘట జ్ఞానం పుట్టుటకు ముందు ఘట జ్ఞాత ఉన్నాడా లేదు ఘటమనే జ్ఞేయం ఉన్నదా లేదు అంటే జ్ఞాతృజ్ఞేయ విభాగము లేదు ఘట జ్ఞానం పుట్టుటకు ముందు కానీ ఎరుక ఉన్నది ఆ ఎరుక ఉన్నది అంటే ఏమైందనమాట ఆ ఎరుక ఉండే ఘట జ్ఞాత ఘటమనే జ్ఞేయము వచ్చాయి ఆ ఎరుక వచ్చాయి అది ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేయటం మీరు ఘటంతో ఉండండి ఘటంతో ఉండండి ఘటం అని నేను అంటల్లా ఘటం కూడా మిచ్చే ప్రస్తుతం ఎందుకంటే అలాగే ఒకదానికి ఇంకోటి ముడి పెట్టారనుకోండి మరీ కన్ఫ్యూషన్ అయిపోతుంది జస్ట్ స్టేడిటీ కథ కాబట్టి ఈ ఘటమే కానక్కర్లా ఏదైనా కూడా మీరు అన్నట్టుగా సర్పమైనా కూడా సర్పం యొక్క జ్ఞాతం మీరవుతారు సర్పము జ్ఞానం అవుతుంది ఇప్పుడు ఆ సర్పము సత్యమా అసత్యమా అనే టాపిక్ వేరే ఇప్పుడు ఘటం మాత్రం సత్యం అని నేను అన్నానా ఏమి ఘటం ఇచ్చే కదా వృత్తికేత్వ సత్యం కాబట్టి ఘట ఘటస్య జ్ఞాత ఘట అనే జ్ఞేయము ఈ రెండు ఒకేసారి వస్తాయి ఒకేసారి వస్తాయి ముందు జ్ఞాత వచ్చిన తర్వాత జ్ఞేయము కాదు ముందు జ్ఞేయం వచ్చిన తర్వాత జ్ఞాత కాదు జ్ఞాత జ్ఞేయము ఒకేసారి వస్తాయి రాకముందు ఏముంది ఏముంది అన్నట్టు ఏమి లేదు బెటరు జ్ఞాతృజ్ఞేయ విభాగము లేదు జ్ఞాతృజ్ఞేయ విభాగము లేదని తెలిపేది ఏది సాక్షి చైతన్యము కూటస్థ చైతన్యము జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉన్నప్పుడు చిదాభాష ఎందు జ్ఞాతృజ్ఞేయ విభాగం ప్రకాశిస్తూ ఉంటుంది సాక్షి చైతన్యం బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది మీరు జ్ఞాతృపోయే భాగంలో మునిగిపోయారనుకోండి తగులుకున్నారనుకోండి ఆ సాక్షి చైతన్యం మీకు అనుభవానికి రాకుండా అలా కప్పి వెళ్ళదని ఉండిపోతుంది మీరు జ్ఞాతృపోయే విభాగములో తగులుకొనకుండా ఉన్నారనుకోండి తగులుకొనకుండా అంటే దానిలో ఇరుక్కోకుండా ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసిన జ్ఞాతృజ్ఞేయ విభాగము చల్లారిపోతుంది చల్లారిపోయి వెనుక నుండే శుద్ధ చైతన్యమే బాగా ముందుకు వచ్చేస్తుంది వాకింగ్ మెడిటేషన్ లో అయ్యేది అదే మంచి మంచి శ్లోకాలు రెండింటిని మనం సాయం పట్టాము తర్వాత జ్ఞాతత్వన్నామ కుంభేత చిదాభాసఫలోదయ నఫలం బ్రహ్మ చింతన్యం మానాత్గపి సత్వత ఫలము అనే మాట పట్టుకొస్తున్నారు ఈ ఫలము అనే మాట ఫలము అంటే పండు కాదు ఫలము అంటే కర్మ ఫలము కూడా కాదు మీరు ఫలశ్రుతులు భయమితో ఉంటారు చూడండి అది కూడా కాదు ఈ ఫలం అన్నది ఒక టెక్నికల్ టైం ఇందాక మీకు ఏం చెప్పాను నేను ఘటము జ్ఞానం ఎలా కలుగుతుంది ఘట జ్ఞానం ఎలా కలుగుతుంది బుద్ధి ఘటాకారమును పొందుతుంది దానికి వృత్తి అని పేరు ఓకే బుద్ధి కన్ను ద్వారా ఘటము యొక్క రూపమును పట్టుకుని ఆ ఆకారాన్ని పొందుతుంది ఘటాకార వృత్తి ఏమండి ఆ వృత్తి చిరాభాష యొక్క వెలుగులో ప్రకాశిస్తుంది ఇతన అలా ప్రకాశించినప్పుడు ఏమవుతుంది జడ జ్ఞానం కలుగుతుంది జడ జ్ఞానం కలుగుతుంది కన్ను పెరిగి చూచుటకు ఫలమేంటి జ్ఞానం కలగడమే కాబట్టి ఘట జ్ఞానము కలుగుటమే ఫలం ఘట జ్ఞానము కలుగుతాయే ఫలం అంటే అర్థం ఏంటో తెలుసిన ఘటాకార వృత్తి చిదాభాష యొక్క ప్రకాశములో ప్రకాశించుటయే ఫలము దానికి ఫలము అని పేరు ఫలము ఎందుకు పేరు పెట్టారంటే జ్ఞానమే ఫలం ఇక్కడ ఈ ప్రకరణంలో ఫలం అంటే జ్ఞానమే తెలియడమే ఫలం ఘటం తెలిసింది కదా అదే ఫలం ఇప్పుడు కన్ను తెరిచి ఇలా చూశారండి అది ఘటమని తెలిసిందండి అదే ఫలం ఈ కర్మ వాళ్ళకి ఉపాసన వాళ్ళకి ఫలం అంటే ఏదో మొత్తానికి బంగారం ఏదో వచ్చి ఏదో పడితే కానీ ఫలం కాదు ఇక్కడ అలా కాదు ఇక్కడ తెలియడమే ఫలం అదే ఫలం ఇప్పుడు ఘటాకార వృత్తిగా బుద్ధి తయారై బుద్ధి ఆకార వృత్తిగా తయారై ఆ చిరాభాష యొక్క వెలుగులో ఆ వృత్తి ప్రకాశించి అనగా ఘట జ్ఞానము కలుగుట అనే ఫలము కలుగుతుంది ఓకే బుద్ధి నిశ్చలంగా ఉందనుకోండి అంటే బుద్ధి యొక్క ఆకారములు ఏమీ లేవు బుద్ధి సైలెంట్ గా ఉంది అంటే వృత్తులు ఏమీ లేవు వృత్తి ఉంటే వృత్తి ప్రకాశిస్తే అది ఫలం అన్నారు అసలు వృత్తి అనేదే లేదు కేవలము శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది దాన్ని ఫలమనడానికి వీలు లేదు ఎందుకంటే అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంది ఉండేదాన్ని ఫలమల్లో ఎప్పుడు ఉంది ఉండేదాన్ని ఫలమల్లో ఆ బుద్ధి ఆ ఆకారమును చెంది ఆ ఆకారంలో చిదాభాష యొక్క వెలుగు ప్రతిఫలించి ఆ జ్ఞానం కలిగితే దాన్ని ఫలం అంటారు తప్ప ఎప్పుడూ ఉన్నదాన్ని ఫలం అనరు ఇప్పుడు స్విచ్ వేశారు దీపం వెలిగింది దాన్ని ఫలం అంటారు స్విచ్ వేయడంతో సంబంధం లేకుండా దీపం వెలగడంతో సంబంధం లేకుండా ఎప్పుడు ఉండేటువంటి పగటి వెలుగును ఫలమని అన్నరు కాబట్టి ఘట జ్ఞానము పటజ్ఞానము ఇలాంటి జ్ఞానములన్నీ ఫలశబ్దము చేత వ్యవహరింపబడతాయి ఆ శుద్ధ చైతన్యము కూటస్థ చైతన్యం అనేది ఏదిందో అది ఇసుమంత కూడా ఫలము కాదు ఎందుకంటే ముందు ఉండుట ముందు లేకుండా తర్వాత ఉంటే ఫలం అవుతుంది అది అది ఘటాకార వృత్తి పుట్టడానికి ముందు ఉంది ఘటాకార వృత్తి ఆగిపోయిన తర్వాత ఉంది ఎప్పుడు ఉంటుంది కనుక దానికి ఫలత్వం అనేది ఉండదు ఈ భాష భాషార్థమైంది ఇప్పుడు చూడండి జ్ఞాతత్వం నామా కుంభే అత ఫలోదయ నా ఫలం బ్రహ్మచైతన్యం మానాత్ ప్రాక్ అపి సత్వత ఈ శ్లోకములను హ్యాండిల్ చేయటానికి వేదాంతంలో లోతైన అనుభవం ఉండాలి లేకపోతే హ్యాండిల్ చేయలేదు అంచేతనే పంచదశ పాఠం చెప్పడం నా అనుభవం ఎలా ఉందంటే ప్రతి ఆదివారము రెండు క్లాసులు పంచదశి అని ఒక స్కీమ్ మొదలు పెట్టారు ఒక చోట ప్రతి ఆదివారం విద్యార్థులు వస్తారు రెండు క్లాసులు పంచదశి పది టు పదకొండు పదకొండున్నర టు పన్నెండున్నర తర్వాత భోజనం పంచదశి పాఠం విన్న వాళ్ళందరికీ ఉచితంగా భోజనము పెట్టమన్నారు ఎందుకంటే అలాంటి వ్యవస్థ మొదలు పెట్టారు ఆ వ్యవస్థలో నేను ప్రవేశించి నాలుగు మాసాలు ఐదు మాసాలు పనిచేసి పాఠం చేశాను నేను వచ్చేసాను తర్వాత ఇంకో ఆచార్యుడు ప్రవేశించి ఆయన చెప్పారు ఆయన వెళ్ళిపోయారు ఇంకొకళ్ళు ప్రవేశించారు ఇంకొకళ్ళు ప్రవేశించారు అలా ఓ ఏడాది మళ్ళీ నా వంతు వచ్చి నేను వెళ్ళాను వెళ్ళి నేను బంద్ చేసి కంటిన్యూ చేస్తానని అనుకున్నా అంతకుముందు ఆచార్యుడు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి నేను పనిచేసి కంటిన్యూ చేయాల్సి వస్తుందని నేను అనుకున్నా కానీ పంచదశని ఆపేశారు నేను అడిగాను ఏమండి పంచదశ ఆపేశారేమిటి నేను రెండో ప్రకరణంలో ఉండి వెళ్ళాను మళ్ళీ నేను వచ్చేందుకు మూడో నాలుగో నడుస్తూ ఉంటుందని ఆశపడ్డాను దాన్ని ఆపేశాను నువ్వు వెళ్ళి అక్కడ ఏం నడుస్తుందో అది పాఠం చెప్పు నువ్వు ఆపేసిన దాని గురించి ఉంటే సాగుతూ అప్పుడు తర్వాత నాకు ఏకాంతంలో రహస్యంగా చెప్పాను అది అందరూ చెప్పలేరయా నువ్వు అది నువ్వు అది పెట్టకమండి దాన్ని మళ్ళీ లాగద్దు అందరూ గీత చెప్తున్నారు నువ్వు కూడా గీత చెప్పు అని నేను నాదే ఉంది గీత మహాపుణ్యం అలా అయింది ఒక ఒక చోట అలా అయింది ఎప్పుడో ఇప్పుడు మాట కాదు ఇరవై ఏళ్ల క్రితం అలా అయింది ఓకే ఈ పంచదేశ శ్లోకాలు అలా ఉంటాయి ఈ శ్లోకం చూడండి నేను పదచ్ఛేదం చెప్పారు కదా ఇప్పుడు అర్థం చెప్తాం అత ఇందు వలన ఆ ఇంద్రియాల గురించి మీరు చింత చేయొచ్చు ఎందుకంటే అంతకు ముందు శ్లోకం సంగ్రహంలో తీసేశారు అసలు ముందు శ్లోకంలో బాట పెట్టి ఇద్దు వల్ల అని వచ్చింది అది కాబట్టి ఇప్పుడు అది మొత్తం అంటే ముందు శ్లోకం అంతా పట్టుకున్నాడు అంటే కష్టం అవుతుంది ఆ ఇందు వలన గురించి మీరు చింత చేయకండి ఓకే ఇందు వలన కుంభే ఘటము విషయమునందు జ్ఞాతత్వన్నామ తెలియబడుట అనగా చిదాభాస ఫలోదయ చైతన్యము ప్రతిఫలించుట అనే ఫలము పుట్టుటయే అది వాక్యం సరళమే కష్టమే కాదు నేను చెప్తాను నేను మనసు పెడితే తెలుసుకోండి ఏమంటే ఘటము అంటే ఏదో తెలుసిన ఘటము తెలిసింది అంటే కుంభే జ్ఞాతత్వం నామ ఘటము తెలిసింది అంటే బుద్ధి ఘటాకార వృత్తిని పొంది దాని ఎందు చిదాభాస ప్రతిఫలించింది అని అర్థం ఆ చిదాభాస ప్రతిఫలిస్తేనే జ్ఞానం కలుగుతుంది లేకపోతే జ్ఞానం కలగదు ఆ చిదాభాస ప్రతిఫలనము కలిగి జ్ఞానము కలిగింది కనుక దానికి ఫలము అనే వ్యవహారము ఫలం పుట్టింది ఫలం అంటే జ్ఞానమే చిదాభాస ప్రతిఫలిస్తూనే ఘట జ్ఞానం కలిగిపోతుంది ఆ ఘట జ్ఞానము కలుగుట ఫలము కాగ్నిషన్ ఫలం అన్నది the outcome of cognition okay బ్రహ్మ చైతన్యం కూటస్థ చైతన్యము నా ఫలం ఫలము కాదు ఎందుకంటే ఫలం పుడుతుంది ఘటాకార వృత్తి పుట్టాలి దాంట్లో చిదాభాస ప్రతిఫలించి ఘట జ్ఞానం పుట్టాలి ఘట జ్ఞానం పుడుతుంది బ్రహ్మచైతన్యం పుట్టింది కాదు అది టైమ్లెస్ ఘట జ్ఞానం ఒక ఒక సమయంలో కలుగుతుంది టైం బాగుండదు కొంతసేపు పోతుంది కూడా కానీ బ్రహ్మ చైతన్యము కూటస్థ చైతన్యము అది ఉండేది కాదు పోయేది కాదు అది సూర్యప్రకాశము వంటిది భూమి ఇలా తిరిగినప్పుడు వెలుగు అలా తిరిగినప్పుడు చీకటి అది భూమికి సంబంధించిన గొడవ తప్ప సూర్యప్రకాశానికి దాంతో సంబంధం లేదు ఆ భూమి ఇలా తిరిగితే పొగలు వచ్చిందంట అలా తిరిగితే పొగలు పోయిందంట భూమి యొక్క తిరుగుకను ఈ వెంటనే ఒకళ్ళు ఫోటోగ్రఫీ తీశారు ఎందుకంటే భూమి పెరగడం మనకు కనపడదు మనం భూమి మీద ఉన్నాం కదా ఆ ఫోటోగ్రఫీ ఎలా తీశారంటే యూట్యూరియా గ్యాలక్సీ ఉంది కదా ఆ గ్యాలక్సీలో ఒక పాయింట్ ని ఫిక్స్డ్ స్పాట్ కింద పెట్టుకున్నాడు ఆ కెమెరాని ఆ గ్యాలక్సీ మీద ఫిక్స్ చేశాడు కెమెరా అప్పర్ భాగం కెమెరాకి పెద్ద రేంజ్ ఉంటుంది కదా కింద భూమిని కూడా కొడుతుంది అది భూమి యొక్క హొరైజన్ కనపడుతూ ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫోటో ఫ్రేమ్ లో ఏముంటుంది ఫోటో ఫ్రేమ్ ఎలా ఉంటుంది ఇలా ఎలా ఉంటుంది ఫోటో ఫ్రేమ్ ఇక్కడ గ్యాలక్సీ యొక్క ఒక పార్ట్ కనపడుతూ ఉంటుంది ఆకాశంలో ఉంటుంది గ్యాలక్సీ ఇక్కడ కింద భూమి యొక్క ఒక భాగం ఆ హొరైజన్ లో కనపడుతూ ఉంటుంది అలా ఫిక్స్ చేశాడు కెమెరా ఫిక్స్ చేసి ఆ horizon five miles ten miles అవతల ఉంటుంది ఆ హెరాయిడ్ని కెమెరాలో ఫిక్స్ చేశాడు ఆ గ్యాలక్సీ కదలదు అలా స్థిరంగా ఉంటుంది పన్నెండు సెకండ్లకు ఒక ఫ్రేమ్ చొప్పున ఒక thousand frames five thousand frames తీశాడు ఎవ్రీ ట్వెల్వ్ సెకండ్స్ ఒక ఫోటో ఒక ఫోటో ఒక ఫోటో అలా తీశాడు ఆ ఫోటోలో ఆ గ్యాలక్సీ స్థిరంగా ఉంటుంది భూమి కలుగుతూ ఉంటుంది భూమి తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ థౌజండ్స్ ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక వీడియో కింద తయారు చేశాడు ఆ వీడియోలో మీకు ఆ గ్యాలక్సీ ఫిక్స్డ్ గా ఉంటుంది భూమిలా తగులుతూ ఉంటుంది మీరు చూడొచ్చు భూమిలా తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది చూడొచ్చు ఇది సైన్స్ ఇది సైన్స్ ని తెలుసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి కానీ మీరేమో ఎప్పుడో భూమి బలపరుపుగా ఉండను భూమి చుట్టూ సూర్యుడు తిరుగును చంద్రుడు తిరుగును అనే జ్ఞానంలోనే ఉండిపోతా ఉంటే అదేం తెలివితేటలు ఇంకే వేషం వేసుకుని మేము అలాగే ఉంటామండి వేషంలో ఉన్నాం కాబట్టి అలాగే ఉంటాము అంటే దాన్ని తెలివితేటలు అంటారా అలా ఉంటున్నాయి ఇక్కడ కాబట్టి భూమి ఇటు తిరిగితే వెలుగు అటు తిరిగితే చీకటి చీకటి వెలుగులు భూమికి ఉంటాయి సూర్యకాంతికి ఏమి ఉండవు అలాగే కూటస్థ చైతన్యము నుండి ఫలత్వం అనేది ఉండదు ఎందుకంటే మానాత్ ఘట జ్ఞానము కంటే ఘట జ్ఞానము కంటే రాగతి ముందు కూడా సత్వత ఉన్నందువలన మానం అంటే ప్రమాణం అండి ప్రమాణం అంటే జ్ఞానం అంతఃకరణమే ప్రమాణం అంతఃకరణ వృత్తికే ప్రమాణము అని పేరు అంతఃకరణ వృత్తి పుట్టడానికి ముందు కూడా కూటస్థ చైతన్యం ఉన్నదే ఉంది కనుక అది దానికి ఫలం అవ్వదు ఫలం ఏదవుతుంది అంతఃకరణ వృత్తి పుట్టి దాని నుండి చిరాభాష ప్రతిఫలించినది ఫలము మళ్ళీ చెప్తాం అత ఇందువలన కుంభే ఘటము ఘటమునందు జ్ఞాతత్మన్నామా తెలియబడుతనగా చిరాభాష ఫలోదయ చిరాభాష యొక్క ప్రతిఫలనము గుర్తుకయే బ్రహ్మ చైతన్యం కూటస్థ చైతన్యము ఫలం ఫలము నా కాదు ఎందువలన మానాత్ జ్ఞానము కంటే ముందు కూడా జ్ఞానము కంటే ప్రాగతి ముందు కూడా సత్వత ఉండుట వలన జ్ఞాతత్వం నామ కుంభేత చిదాభాసఫలోదయ ఫలం బ్రహ్మ చైతన్యం మానాత్రాగతి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణశ పూర్ణమాదాశిష్యే ఓం శాంతి శాంతి